హరే కృష్ణ మనము నిన్న ఒక ప్రవచనంలో మధుర కవి ఆళ్వార్ ఆయన యొక్క ఆచార్య నిష్ట భక్తి గురించి నిన్న తెలుసుకున్నాము నిన్న ఆ బాలిక గురుభక్తి గురించి తేవు మత్తరి ఏనో మధుర కవి ఆళ్వార్ పోలే అని చెప్పిన మాట నిన్న మనము చర్చించుకున్నాం ఆచార్య నిష్ట ఇంపార్టెంట్స్ ఎంత అయినా భగవంతుని యొక్క భక్తి కింద కూడా భగవంతుని యొక్క భక్తులు చాలని చెప్పేసి భగవంతుని యొక్క భక్తులను ఒక దాసుడుగానే తన జీవితం గడిపిన విషయము నిన్న మనం తెలుసుకున్నాము భగవంతుడు కూడా ఆ మహాభక్తులకు ఎంత నికటమైన సంబంధం పెంచుకొని ఉంటాడని కూడా ఆయన ఆయన కళ్ళ ద్వారా చూసినాడు కాబట్టి అటువంటి భక్తులకు తాను దాసుడైతే చాలని చెప్పేసి తన జీవితము మొత్తము నమ్మాళ్వారు పైన భక్తితోటి నమ్మాళ్వారే నా సర్వస్వం అని చెప్పేసి జీవితము గడిపినాడు దాన్ని ఈమె దేవ మత్తరియనో మధుర కవి ఆళ్వారు పోలని చెప్పేసి చెప్పిన విచారము రామాంజుల వారు భగవద్భక్తి విషయం కాబట్టి మంచి శ్రవణం చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ ఈమెకి ఇంకేమేం విషయాలు మనం మాటలు వస్తూ ఉంది తెలుసుకోవాలని చెప్పేసి ఆశపడుతున్నాడు తర్వాత ఈరోజు ఆమె చెప్తుంది దైవత్తే పెత్రేనో దేవక్యే దేవకే పోలే అని చెప్పేసి దైవతే పెత్రేనో దేవకి పోలే అని చెప్పేసి దైవ దైవత్వ పెత్తేంద్ర అంటే భగవంతుని నేను కన్నానా దేవకి లాగా అని చెప్పేసి ఇంకా మూడు విషయములు కూడా దీనికి నా తర్వాత వచ్చేది మొత్తము మూడు విషయం వచ్చేసి కృష్ణుడి గురించి వస్తుంది సో ఈరోజు మనము ఆ విషయం గురించి చర్చించుకుందాం ఇప్పుడు ఆమె చెప్పిన మాట ఏమంటే భగవంతు నేను కన్నానా దేవకిలాగా అని చెప్పేసి ఆమెది బాధ ఇప్పుడు నేను అట్లా చేయలేదని చెప్పేసి అంటే దేవకినే ఎందుకు చెప్పింది ఇంకా చాలామంది భగవంతునికి భగవంతుని తన గర్భంలో ధరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కౌశల్య ఉంది రాముని యొక్క తల్లి తర్వాత దేవభూతి ఉంది కపిలుని ఒక తల్లి కపిలాచార్యుడు అట్లా చాలామంది వేరే మనం శ్రీమద్ భాగవతం చదివితే అక్కడక్కడ వేరే వేరే వాళ్ళు మనకు దొరుకుతున్నారు కానీ దేవకిని ఆమె ఇక్కడ పాయింట్అవుట్ చేసింది దేవకి ఎంత గొప్ప తల్లి అని చెప్పేసి దేవాది దేవుడిని తన ఒక గర్భంలో ధరించింది ముప్పై మూడు కోటి దేవతలు వచ్చేసి ఒక గర్భం గర్భస్థుతి అనే గర్భం పైననే స్థుతి చేసినారు ఆ గర్భ లోపల ఉండే ఆ దేవుడి పైన స్థుతి చేసినారు ఆ భాగ్యం దేవకి మాత్రం దొరికింది అట్లా ఆ విషయము ఈరోజు మనము చర్చించపోయేది చిన్న విషయము జస్ట్ అది కానీ ఆమె ఎంత తనకి ఇక్కడ ఉండడానికి అర్హత లేదు వైతమానేది దగ్గర నేను ఉండ ఉండడానికి ఏ రకమైన అర్హత లేదని చెప్తుంది కానీ ఒక్కొక్క మాటలు వింటే ఇదంతా మనం వెతకాలి ఎక్కడుందిరా బాబు అని చెప్పేసి ఒక్కొక్క బుక్ పట్టుకునేసి తిప్పుతా వస్తే దొరుకుతాయి చాలా కష్టమైన చిన్న విషయం కూడా ఆమె అంత సీరియస్గా తెలుసుకునింది చిన్న చిన్న విషయాలా కనిపిస్తే మనకు కానీ ఆమె ఎంతో దాన్ని గొప్పగా భావిస్తుంది చాలా మనకైతే ఏముంది దేవకి వసుదేవకు భగవంతుడు జన్మం తీసుకున్నాడు వాళ్ళ గర్భంలో అవతారం తీసుకున్నాడు అట్లా మనం సహజంగా సరళంగా చెప్పేసిపోతున్నాము కానీ ఆమె యొక్క బాధ ఆమె దాంట్లో ఆమె యొక్క దాని యొక్క ఆధ్యాత్మిక దృష్టితోటి ఆమె చూసే విధానము ఇదంతా చూస్తే మనకు మనం ఆశ్చర్యపోతున్నాము ఇది కూడా భక్తిలో ఒక పార్ట్ అని చెప్పేసి తెలుస్తుంది స్వయంభువ మన ఒక కాలము స్వయంభువ మన ఒక కాలంలో ఈ ప్రశ్ని సుతప అని చెప్పే దంపతిలో ఆ దంపతులకు భగవంతుడు అవతారం తీసుకుంటాడు వాళ్ళొక గర్భంలో సో వాళ్ళు వచ్చేసి ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేస్తారు చాలా కఠినమైన తపస్సు చేస్తారు చాలా కఠినమైన తపస్సు అంటే వాళ్ళు చాలా వర్షకాలము ఎండాకాలము ఆహారం కరెక్ట్గా ఏం దొరకదు దేవమానము దేవతల యొక్క సంవత్సరం బట్టి పన్నెండు వేల సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేస్తారు ఎండిపోయిన ఆకులు తినేసి భగవంతుని భక్తి చేస్తారు భగవంతుడు ఒక వాళ్ళకి దర్శనం ఇస్తాడు భగవంతుడు దర్శనం ఇచ్చినప్పుడు వాళ్ళు వేరే ఏమి కోరుకోకుండా వాళ్ళు వచ్చేసి ఒకటే కోరుకుంటారు దేవుడా నీవు మా ఒక్క గర్భంలో నీవు అవతారం తీసుకోవాలా జన్మం తీసుకోవాలా అని చెప్పేసి కోరుకుంటారు అట్లా కోరుకుంటే వాళ్ళు యాక్చువల్లీ కోరుకునేది ఏమంటే మీలాంటి వాడే మాకు కావాలని చెప్పేసి నీలాంటి వాడే నా మా గర్భంలో జన్మం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆశపడినారు భగవంతుని ఒక దివ్య రూపం చూసేసిన తర్వాత అయితే అక్కడ ఏమైందంటే భగవంతుడు అనుకున్నాడు నాలాంటి వాడే ఎక్కడ దొరుకుతాడు భగవంతుడికి భగవంతుడే సమానం ఆకాశకు ఆకాశమే సమానము సముద్రానికి సముద్రమే సమానం గట్ల భగవంతుడుకు భగవంతుడే సమానం ఇంకొక భగవంతుడికి సమానమైన వస్తువు ఇంకొకటి ఉండదు కాబట్టి భగవంతుడి చెప్పిన మాటని పాలించలేకపోయినాడు కాబట్టి అంటే భగవంతులాంటిది ఒక వస్తువుని అక్కడ తీసుకోలేకపోయినాడు కాబట్టి చెప్పిన దానికి మళ్ళీ మూడు సల వాళ్ళ ఒక గర్భంలో అవతరం తీసుకున్నాడు మీలాంటి పిల్లడు కావాలని చెప్తే తనలాంటి పిల్లడు ఇంకొక లేదు కాబట్టి చెప్పిన మాట నేను పాలించలేదు కాబట్టి మూడు మూడు సల వాళ్ళ గర్భంలో అవతరం తీసుకున్నాడు అది వచ్చేసి వేరే వేరే సమయంలో అదే ఈ ప్రశ్ని సుతాప అనే ఒక దంపతులకు ప్రశ్ని గర్భ అనే ఒక భగవంతుడు అవతారం తీసుకుంటాడు అదితి కశ్యపులకు వామన దేవుడు ఉపేంద్రుడు అవతారం తీసుకుంటాడు తర్వాత దేవకి వసుదేవులకు సాక్షాత్ భగవంతుడే అవతారం తీసుకుంటాడు ఇక్కడ అక్కడికి అయిపోయింది కదా అనిపిస్తే మనకు అక్కడికి అయిపోయింది మళ్ళీ దీని గురించి ఇంకేం మనకు డిస్ డిస్కషన్ ఉంది దేవకి యొక్క గర్భములు భగవంతుడు అవతారం తీసుకున్నాడు అని చెప్పేసి అంటే ఈ భక్తి అనేది ఎట్లెట్లా ఎట్లెట్లా వస్తుందని చెప్పేసి ఆమె ఒక ఇండైరెక్ట్గా చెప్తా ఉంది కంసకు తెలిసిపోతుంది కంసుడికి తెలిసిపోతుంది దేవకి యొక్క ఎనిమిదో గర్భ అష్టమ గర్భంలో అవతారం తీసుకునేవాడు నేను చంపుతాడని చెప్పేసి ఆశ్చర్యవాణి ద్వారా తెలుసుకుంటాడు తెలుసుకునేసి భయము వస్తుంది తో తనను చంపే బిడ్డ దేవికి ఒక గర్భంలో అవతారం తీసుకుంటుందని భయపడి ఆయన ఏం చేస్తాడు ఆ భయంతో అప్పుడే దేవకిని చంపాలనుకుంటాడు దేవకిని చంపాలనుకుంటే వసుదేవుడు వచ్చేసి చాలా ఫిలాసఫీ అంతా చెప్తాడు శ్రీమద్ భాగవతంలో కంసునికి ఒక చాలా ఫిలాసఫీ చెప్తాడు కానీ ఈ ఫిలాసఫీకి ఒకటే ఎంతో మనం ఫిలాసఫీ తెలుసుకున్నా కానీ కొన్ని సందర్భాల్లో అది మనకు ఎక్కనే ఎక్కదు ఎప్పుడైతే మనకు రోగం వచ్చినప్పుడు అది ఎక్కదు చాలా బా ఎక్కువ బాధలు ఉంటే కూడా ఎక్కదు తర్వాత చనిపోయే సందర్భం వచ్చినప్పుడు కూడా ఎక్కదు ఫిలాసఫీ అంతా కొన్నిసారి ఎందుకంటే ఈ ఫిలాసఫీ వచ్చేసి అది దానికి దాన్ని ఓర్చుకోవడానికి ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి కొద్ది టైం పడతాయి చాలా అవమానం జరిగితే కూడా మనకి అప్పుడు అంత ఫిలాసఫీ గుర్తుకు రాదు పెద్ద పెద్ద వాళ్ళు మనం చూడొచ్చు వాళ్ళ కొన్ని సిచ్యువేషన్లు చనిపోతున్న మహాభారతాలంతా వస్తాయి <laughs> ఏమైనా తేడా వచ్చినప్పుడు ఇమీడియట్లీ చనిపోతాము చనిపోతాము చెప్పేసి <clears throat> కొన్ని విషయము అర్జున్ ఒక గాంధీవాన్ని నిందించిన వెంటనే ఆ చనిపోతాను నేను ఉండను చెప్పేసి ఇది చేయడము బాధలు పడడము గొప్ప గొప్పవాడు కృష్ణుని ఒక క్లోజ్ ఫ్రెండ్స్ అట్లా ఉంటారు అంటే ఆ ఫిలాసఫీ అనేది కొన్ని సందర్భాల్లో మన మనసుకి ఎక్కదు అయినా కానీ అదే ఎప్పటికైనా తత్వం మనం ఎవరో ఈ ఆత్మ అనేది చావదో ఈ శరీరం మన కర్మ ప్రకారం వస్తుంది తర్వాత కర్మ యొక్క బంధనం అయిన వెంటనే మనం ఇక్కడి నుంచి విముక్తులైపోతాము భగవంతునక ధామానికి వెళ్ళిపోతాము ఇట్లా చాలా విషయాలు ఉంటాయి కానీ అది ఆ సందర్భాలు మనము ఎక్కించుకోలేము కానీ ఒక్కటే మాత్రం తెలుసుకోవాలి మనము మన జీవితంలో ఏమాత్రం మనకు బాధలు దుఃఖలు ఇటువంటిదంతా రాలేదనుకోండి మనం భగవంతు దగ్గర పోయే విషయమే ఉండదు ఎవరినైనా తీసుకోండి మీరు ఎంత గొప్పవాళ్ళనే తక్కువ ఉండేవాళ్ళైనా కానీ ఎవరైనా చూసుకోండి ఆ జీవితంలో ఒక లైట్ లైట్గా దుఃఖం అనేది మన వైపుకు రాలేకపోతే ఏదో ఒకటే ఇప్పుడేదో మనము భక్తి మార్గాలు ఉన్నామంటే దీని వెనకాల ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్ ఏదో ఒకటి ఉంటాయి ఏదో రేర్గా కొంచెమంది పుట్టినప్పుడే మంచి భక్తులుగా పుడతారు అది వాళ్ళొక గత జన్మలు చేసిన పుణ్యం అనుకోవాలి కానీ ఎక్కువ మంది భగవంతుని వైపు తిరగడము వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క జీవితంలో వచ్చే సమస్యల ద్వారా మనము తెలుసుకోవచ్చు గురువాయూరులో నారాయణ భట్టాద్రి అని ఉన్నాడు ఆయనకు వాత లాగా ఒక రోగం వచ్చి పడిపోయినప్పుడు ఆయన నారాయణం రాస్తాడు అగ్రే పశ్యామి తేజ అని ఒకరోజు చూస్తాడు గురువాయూరప్ప గురువాయూర కృష్ణుడు ఆయన ముందు వచ్చి నిలబడి ఉంటారు కానీ అదే రోగం లేదంటే ఆయన గురువారి కృష్ణుడు రా కూర్చొని రాసుకుని అనిపోతాడు ఏం చేయడు ఆయన ఆయన పాటగా ఆయన ఏదో ఆయన పనులు ఉంటాడు కానీ ఒక భగవంతుడు ఈ రకమంగా ఆయన ఒక సిచ్యువేషన్ పడేసినాడు తాను లేయలేకపోతున్నాడు సరే ఇంకేం చేస్తాడో లేయలేకపోతున్నాడు జ్ఞానం ఉంది మంచి పాండిత్యం ఉంది కూర్చొని దేవుడి గురించి భాగవతని ఒక షార్ట్ కట్గా కొద్దిగా రాసినాడు లాస్ట్కి చివరికి ఆ గ్రంథం ఎండైన వెంటనే భగవంతుడు ఆయన కళ్ళ ముందు వచ్చి నిలబడినాడు వేదాంత దేశికలో ఆయన మహా మహాభక్తుడు భగవంతుడు పొగడంత నంగనాథ్ ఆయనకు అవార్డు ఇచ్చినాడు లక్ష్మీదేవి శ్రీరంగన ఆచార్య ఆమెకు అవార్డు ఇచ్చింది అంత గొప్ప భక్తుడు ఆయనకు కూడా ఒక దరిద్రం అనేది కష్టకాలం అనేది వచ్చింది అప్పుడు ఆయన వైరాగ్య పంచకం అనే గ్రంథం రాసినాడు భగవంతుడు అనుగ్రహం భగవంతుడు కూడా దర్శనం ఇచ్చినాడు ఆయనకు తిరుపతి బాలాజీ దర్శనం ఇచ్చినాడు నరసింహస్వామి దర్శనం ఇచ్చినాడు కంచి వరదరాస్వామి దర్శనం ఇచ్చినాడు శ్రీరంగనాథ్ దర్శనం ఇచ్చినాడు కానీ జీవితంలో ఎన్నో కష్టాలంతా ఎదుర్చుకున్నాడు శత్రులు రకరకాల బాధలు ఒకసారి ఆయన కాంచీపురంకి వస్తే అంత పెద్ద మహాభక్తుడు చప్పలు మాలలు ఆయనకు వెల్కమ్గా చేసినారు మామూలుగా ఇదేస్తారు చూడండి మామిడి ఆకుతోటి తోరణం కడతారు కదా అట్లా ఆయన అవమానం చేయడానికి కోసము చప్పలు లైన్గా చప్పలు మాలలు వేసినారు ఆయన అవమానం చేయడం మహాభక్తుడు ఆయన అనుకున్నాడు ఆయన ఏం కలత చెందలే ఇది మామూలు చెప్పలు కాదు ఇది కాంచీపురం వాళ్ళ చెప్పలు కాంచీపురం వాళ్ళంటే సామాన్యమా తప్పకుండా వాళ్ళు వరదరాజుని యొక్క బ్రహ్మోత్సవం భగవ భగవంతుని వరదరాజుని ఒక రథోత్సవం చూసి ఉంటారు రథోత్సవం చూస్తుంటే వైష్ణవులు అయి ఉంటారు వైష్ణవుల యొక్క పాద ధూళి కింద నేను పోతున్నానంటే నాకు దీనికి నాకు పెద్ద భాగ్యం ఏముందని చెప్పేసి ఆ చెప్పల మాలల కింద నిలిపోయినాడు ఆయన ఏం బాధపడ్డా నేను ఎటువంటి వాడు ఎంత గొప్ప పాండిత్యము గరుడుడే ఆయనకు దీక్ష ఇచ్చినాడు గరుడ దేవుడే దీక్ష ఇచ్చినాడు సాక్షాత్ హయగ్రీవమూర్తి ఆయన దగ్గర ఉండే హయగ్రీవమూర్తి మాట్లాడే దేవుడు ఆయనతో ఉండే దేవుడు హయగ్రీవమూర్తి చాలా గొప్పడి ఒకటి చాలా గొప్పడి భగవా ఈయనే శ్రీరంగనాచారు శ్రీ రంగనాథ స్వామి శ్రీరంగనాథ సర్వతంత్ర స్వతంత్రుడు అని చెప్పి అవార్డు అంత ఇచ్చింది ఆయనకు ముస్లిమ్స్ యొక్క ఆక్రమణ కాలంలో చాలా కష్టపడినాడు అయితే ఆయన ఏమాత్రము కలిత చెందలేదు ఆ చెప్పలు ఒక తోరణం కట్టి నాన్న ఇట్లా ఇన్సల్ట్ చేస్తున్నాం మనం ఒక గ్రూపులు మనకు కొద్దిగా అవమానం అయితే మనం అక్కడ పోము అక్కడ పోవడం బుద్ధి కాదు మనని ఏమైనా మనం కొంచెం ఎవరైనా ఇన్సల్ట్ చేస్తున్నారంటే మనం వాళ్ళ దగ్గర ఉండాలనిపించదు మనకి ఎప్పుడు ఎవరైనా పంపు కొడతా ఉంటే ఆ వాళ్ళ దగ్గర పోవాలనిపిస్తాయి ఎప్పుడో మనల్ని పొగడతా ఉంటే వాళ్ళ దగ్గర మంచి మనం ఒక గౌరవం గురించి వినాలనిపిస్తాయి కానీ మనని ఎవరైనా కొద్దిగా అవమానము కొద్దిగా ఇదైతే దుఃఖం వచ్చిందనుకో మన మనం ఇన్సల్ట్ చేస్తే మనం అవమానం చేస్తారంటే వాళ్ళ దగ్గర రెగ్యులర్గా మనం వాళ్ళ దగ్గర డీల్ చేయాలి మనకు అనిపించదు అట్లా మనం ఎవరైనా చూడండి కుంతిమారాణి కుంతిమారాణి చూడండి అన్ని కష్టాలు వచ్చింది అబ్బా కుంతిమారాణి కష్టం చూస్తే మనం బాధపడతాం నిజంగా ఆమె చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూస్తే అప్పుడు కష్టాలే ఎప్పుడు చూస్తే అప్పుడు బాధాలే కానీ కృష్ణుడు వాళ్ళ ఇంట్లో తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు కూడా అంత అయిపోయింది ఇంకా కొద్దిగా అబ్బా మా అత్త ఇంకా కొద్దిగా ఫ్రీ అయిపోయిందిలే అని అనుకుంటే ఆమెనే ప్రార్థన చేస్తుంది కృష్ణుడి దగ్గరే నాకు ఇంకా కొద్ది కష్టాలు ఉంటే బాగుంటుందని చెప్పేసి నాకు ఇంకా కొద్ది కష్టం ఇచ్చే లేకుండా నేను మర్చిపోతాను నిన్ను అని చెప్పేసి ఎంత గొప్ప భక్తులు ఉండాలి ఇంకా నాకు కొద్ది కష్టం ఇవ్వాలని అడగ అడగాలంటే ఎంత గొప్ప భక్తి వాళ్ళ దగ్గరే ఉంది మనం ఆలోచించాల అట్లా ఎవరినైనా మీరు తీసుకోండి ఆ కృష్ణుడు ఆమె కృష్ణుడు ఒప్పుకోలే ఏమత్తా ఇప్పుడే కొద్దిగా అన్ని సెట్ అయిపోయింది కొద్దిగా సిచ్యువేషన్ మారింది కొద్దిగా బాగున్నావని నేను అనుకుంటే ఏమి ఇది సరిపోలేదు ఇంకా కొద్దిగా కష్టాలు ఏమంటున్నావు అని కృష్ణుడే ఆశ్చర్యపోతున్నాడు ఎటువంటి భక్తులు ఉన్నారా నాకు అని చెప్పేసి పరీక్షిత్ మహారాజుకి చూడండి ఏడు రోజులు ఆయనకు సావు రాలు రాదు ఒకవేళ అట్లాంటిది ఉండింటే ఆయన కూడా మమ్మల్ని మనలాగానే మొబైల్ పట్టుకొని తిరిగి ఉంటాడు అడవి అంతా తీసుకుని తిరిగేసి ఒక సెల్ఫీ తీసుకునేసి అక్కడక్కడ సింహాల దగ్గర చెట్టుల దగ్గర కోనేరు కడ అంతంత ఒక సెల్ఫీ తీసుకొని తిరుగుతుంటాడు కానీ ఆయనకి ఏడు రోజు లోపల చావు వస్తుంది అనగానే చావు వస్తుంది అనగానే తర్వాత ఇమీడియట్లీ శ్రీమద్ భాగవతం వినాలా భగవంత్ చావుకు రెడీ అవ్వాలంటే ఏం చేయాలా కృష్ణకథ వినాలా కృష్ణకథ వినాలా ఎప్పుడు ఆ భగవంతుడి గురించి వినాలా వినాలని చెప్పేసి ఆశ కలిగింది నమ్మాళ్ళవారు కూడా ఒక ఆయన ఒక గ్రంథంలో చెప్తున్నాడు ఈ స్వామి నా చెవుల ద్వారా నుంచి లోపలికి పోయినాడు నా హార్ట్లో ఉండిపోయినాడు అని చెప్పేసి చెవుల ద్వారా నుంచి లోపల పోయినాడంటే ఏమది ఆయన ఆ కృష్ణ కర్ణామృతం భగవంతుని యొక్క కథల్ని అమృతాన్ని ఆ కర్ణల ద్వారా పంపించినాడు చెవుల ద్వారా పంపించినాడు కళ్ళ ద్వారా మనం చూడలేం కాబట్టి చెవుల ద్వారా భగవంతు కొంచెం విని విని ఆయనకి ఏమైంది లోపల ఉండిపోయినాడు నా దేవుడు చెవుల ద్వారా వచ్చినాడు నా దేవుడు అట్టే నా హృదయంలో ఉండిపోయినట్టు అంటున్నాడు ఆయన ఒక గ్రంథంలో అట్లా వ్యాధి వస్తుంది ఇది చాలా డేంజరస్ చావు వస్తుంది అట్లా దరిద్రం వచ్చింది ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంది అనుకున్నప్పుడు మనకు భగవంతుడు కావాలా భగవంతు దగ్గర వెళ్ళాలా అట్లా ఒక ఫీలింగ్ వస్తుంది అన్నీ బాగుంటే మనం అనుకున్నట్లు అనుకున్నట్లు జరుగుతా జరుగుతా పోతుంటే మనకు ఆ పైన ఒకడు ఉన్నాడని చెప్పేసి ఆయన ఒక వైపు చూడాలని మనకు అనిపించదు కాబట్టి ప్రతి ఒక్క జీవితము కృష్ణుడికి చాలా క్లోజ్గా ఉన్నారు కృష్ణుడు ఒక కంప్లీట్ బ్లెస్సింగ్స్ వాళ్ళు పొందినారు అనుకున్నప్పుడు దాని యొక్క విశేషత ఏముంటుందంటే వాళ్ళు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురించుకున్నారని మనము తెలుసుకోవాలి ఇప్పుడు కృష్ణుడు వీళ్ళ దేవికి యొక్క గర్భములు అవతారం తీసుకున్నాడంటే ఇప్పుడు మనం తెలుసుకోవాలా దేవికి ఎంత కష్టపడి ఉంటుంది సామాన్యంగా ఎవరైనా మీరు అనుకోండి ఒక తల్లి ఒక గర్భం ధరించి ఆ మొదటి బిడ్డ తన చేతుకు దొరకకుండా అది ఒకవేళ గర్భంలో గర్భపాతం అయిపోయి చనిపోతే కూడా అంత బాధ ఏమనిపించదు బాధ ఉంటుంది కానీ ఒక ఓర్చుకొని ఓర్చగలుగుతాం లేదు పుట్టంగానే చనిపోయినా కానీ కొద్దిగా ఓర్చగలుగుతాం ఇది అట్లా కాదు ఇది వచ్చేసి ఒకవైపు నుంచి బిడ్డ ఒక బ్యూటీ బిడ్డ కళ్ళ ముందు వచ్చింది కనపడింది అన్నీ వచ్చింది అని కంసుని చేతికి వస్తే దేవుడు ఇస్తానని మాట ఇచ్చినాడు నీవు దేవకిని చంపద్దు ఎనిమిదో బిడ్డ కదా నేను చంపపోయేది ఎనిమిదో బిడ్డ నేను ప్రతి బిడ్డ నీకు ఇచ్చేస్తానని చెప్పేసి ఫస్ట్ వద్దన్నాడు మళ్ళీ భయం వచ్చేసింది అటు నుంచి ఎనిమిది ఇటు నుంచి ఎనిమిది అని చెప్పేసి భగవంతు ఆయన భగవంతు వచ్చే నమ్మకం లేదు కాబట్టి భయపడే జీవితం గడపాల్సి వచ్చింది సో ఆయనకి ఎటువంటిది ఎటువంటి నుంచి ఎనిమిది ఆయనకు అర్థం కాలే ఫస్ట్ నుంచి ఎనిమిది లేకుంటే ఎనిమిది నుంచి కిందకు వచ్చేస్తే ఫస్ట్ది అయిపోతాయి కదా సో అందుకు ఫస్ట్ నుంచి అందరిని చంపుతా పోతేనే హెడ్ఏక్ లేదని చెప్పేసి ఒక్కొక్కడిని చంపుతా పోయినాడు అట్లా ఫస్ట్ బిడ్డని చంపినప్పుడు ఒక ఫస్ట్ ఆమె పెళ్ళి అయిపోయి ఆ ఫస్ట్ బిడ్డనే ఇట్లా అయిపోయిందంటే ఆమె పరిస్థితి ఎట్లా ఉంటుంది మామూలుగా హాస్పిటల్కి హాస్పిటల్లో ఆ పిల్లలకు బాగలేనప్పుడు విని ఒకవేళ ఆ పిల్ల అంత ప్రాపర్ వెయిట్ లేదు ఏదో ఒక ప్రాబ్లం ఉందంటే ఐసీలు పెడతారు కొన్ని రోజు వరకు ఒక నెల ఒక్కొక్కసారి ఒక్క నెల తల్లిని పక్కన తల్లి పక్కన పండుకోబెట్టరు సపరేట్గా ఉంటుంది తల్లికి జస్ట్ పాలు ఇచ్చేసి నీ బయటకు రా అంటారు అంత బా ఎంత బాధ ఉంటుందంటే అంత బాధ ఉంటుంది తల్లికి జస్ట్ ఒక మంత్ ఆ బిడ్డ పక్కన పోవడానికి లేదు బిడ్డను చూడడానికి లేదు ఎక్కువసేపు అక్కడ ఉండడానికి లేదంటే అంత బాధ ఉంటుంది ఇది తాను అంత జాగ్రత్త పెంచుకుంటుంది ఆ బిడ్డని గర్భంలో అది బయటకు రాగానే కంసుడు చంపుతాడంటే ఎంత బాధ ఉండాలి ఆమెకి సో ఎంత మే భరించాలా అది కాకుండా తన భర్త భర్త పట్ల ఉండే ఒక ప్రేమను చూడండి భర్త ఒక మాట ఇచ్చినప్పుడు ఈమెను అడగల కదా కంసకి ఇట్లా మా మాట ఇచ్చినప్పుడు అన్ని బిడ్డలు నీకు ఇస్తానంటే ఇస్తామా అని ఒక మాట ఈయన అడగలేదే కానీ ఈమె కూడా ఎక్కడ కూడా కోపం పడలేదు భర్తతో ఒక డిసిషన్కి ఎగెన్స్ట్ కూడా పోలేదు ఆమె ఒక భగవంతుని ఒక భక్తులు ఒక ఐదు ఎట్లా ఉంటుంది ఒకరొకరు మాటల ద్వారా పొడిచి చంపకుండా అంత మంచిగా వాళ్ళు జైలుంటే కూడా అంత స్నేహంగా అంత ఆప్యాయతగా వాళ్ళు అక్కడ ఉన్నారు అటువంటి వాళ్ళ దగ్గరే కృష్ణుడు రావాలనుకున్నాడు అది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలా అట్లా ప్రతి ఒక్క బిడ్డ ఆమె కళ్ళ ముందే ముక్కలు ముక్కలు అవుతూ ఉండేది ఆమె చూస్తూ ఉంటుంది తన గర్భంలో ఉండే బిడ్డ అది ఏదైనా కానీ అది ఎటువంటిదైనా కానీ ఆ తల్లికి ఆ గర్భంలో ఉన్నప్పుడు ఆ బిడ్డను చూడాలా ఆ బిడ్డ నా బిడ్డని అక్కడికి వచ్చేస్తాయి ఆ మమతానికి వచ్చేస్తాయి ఆ ప్రేమంత వచ్చేస్తాయి అంతే ఒక అది ఎక్కడిదో ఆత్మ ఎక్కడో ఏ ఊరిదో ఆత్మనో ఎట్టుండింది ఆత్మనో తెలియదు అటువంటి దేవుడు ఆత్మ వచ్చినప్పుడే అది నాది అని చెప్పేసి ఫీలింగ్ వస్తుంది ప్రతి ఒక్క జంతువులు కూడా ఉంది ఇది ఒక ఇంకా ఇది సాక్షాత్ భగవంతుని కూర్చునే గర్భము భగవంతుడు రాపోయే గర్భం అంటే అది ఎట్లా ఉంటుంది దానికి ముందు వచ్చిన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉంటారు సో అటువంటి సందర్భంలో కూడా అన్ ఎంతో బాధ ఎంతలో గర్భ గర్భం ధరించడం అంటే అంత సులభమైన పని కాదు లేకుండా ఒకరిని కనడం అంటే ఒక్కొక్క గర్భము అక్కడ ఇదవుతుందంటే వాళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క బిడ్డ ప్రసవించినప్పుడు ఎంతో నొప్పి ఉంటుంది రకరకాల ఆయుర్వేదికము రకరకాలు చెప్తున్నారు ఎంత బాధ ఉంటుంది ఎంత నొప్పి ఉంటుంది అని చెప్పేసి కానీ పిల్లలు ఒక ఫేస్ చూసిన తర్వాత వాళ్ళు మర్చిపోతారని చెప్తారు అందరూ పిల్లలు వాళ్ళు చూసిన వెంటనే ఆ నొప్పిలంతా మర్చిపోతారని చెప్పేసి కానీ ఇది పిల్లలది ఫేస్ చూడడానికి కూడా లేదు అక్కడ ఇమీడియట్లీ ఆయన వస్తాడు ఇది ఇక్కడ ఏడ్చే లోపల ఆయన వస్తాడు చంపేస్తాడు సో ఇంత కష్టమైన పరిస్థితులు కూడా ఆమె ఇది చేయట్లే బాధపడలేదు కృష్ణుడు కృష్ణుడు అని చెప్పేసి ఎప్పుడు కూడా భగవంతుడు యొక్క స్మరణ ఆమె లోపల తిరుగుతూ ఉంటుంది ఎప్పుడూ హరినామం చేస్తూ ఉంటుంది హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఎప్పుడు కూడా ఆమె యొక్క మనస్సు శ్రీమన్నారాయణ పట్లమే పెట్టుకునింది ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆమె బాధపడలే ఏం జరుగుతుంది ఏమైపోతుంది ఇట్లా అయిపోతుంది నేను ఎంత కష్టపడి ఆ తొమ్మిది నెలలు ఆ బిడ్డని పెంచుతున్నాను ఈయన వచ్చి చంపుతా పో చంపుతా ఉన్నాడని చెప్పేసి దాని గురించి ఆమె ఏం మాట్లాడడానికి రాలేదు ఆమె గొనగడం అనేది ఆమె దగ్గర లేదు టైం ఉంటే భార్య భర్తలు ప్రతిసారి ఇట్లా జరుగుతుంది భార్య భర్తలు కూర్చొని హరినామం జపం చేస్తూ కూర్చుంటారు అంతేగాని వేరొక సబ్జెక్టు వాళ్ళ మైండ్ అని పోనీయలే అట్లా ఇంత బాధలు వాళ్ళ జీవితంలో ఒక బిడ్డ కోసము పడినారు లాస్ట్కి ఆ ఆరో బిడ్డ ఆరు వరకైనా చంపినాడు ఏడది వచ్చేసి అది అట్లా వెళ్ళిపోయింది బిడ్డ మరి అది అక్కడికి వెళ్ళిపోయింది కానీ ఈమె లెక్కలు అది వెళ్ళిపోయింది గర్భపాతమైందంటే అయ్యో నేను దాన్ని కూడా ధరించడానికి నాకు ధరించడానికి యోగ్యత లేకుండా పోయిందని చెప్పేసి అప్పుడు కూడా బాధపడింది అయితే లాస్ట్కి అటువంటి అంత బాధపడినప్పుడు కూడా అంత కష్టకాలం వచ్చినప్పుడు కూడా ఆరు బిడ్డలను కన్న తర్వాత కూడా వాళ్ళ ఒక ఫేస్ చూడడానికి లేదు వాళ్ళతో పలకరించడానికి లేదు కష్టపడి గర్భం ధరించాలా కష్టపడి ఆ ప్రసవ వేదన అనుభవించాలా తర్వాత వాళ్ళని చూడడానికి లేదు కంసుడు వచ్చి చంపుతాడు అప్పుడు కూడా వాడు భగవంత్ పట్ల భక్తిని వదలలేదు ఎంత అన్ని మామూలుగా రెండు మూడు సార్లు అభాషణ అయితే ఇంకా వాళ్ళు ఇంకా వద్దంటారు అంత గట్టిగా ఉంటారు స్త్రీలు ఇంకా మాకు పిల్లలు వద్దు ఎందుకు ఎందు ఇది ఇంక వద్దు మా భగవంతుడు మనకి ఇచ్చింది ఇంతే అని చెప్పేసి అక్కడికి వాళ్ళ మైండ్ మార్చుకుంటారు కానీ ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవకి అట్లే స్ట్రిక్ట్గానే ఉంది భర్త ఒక మాట గొబ్బేగా ఉంది జైల్లో ఉన్నారు భగవంతు నామ భగవంతుని యొక్క నామము జపిస్తూ ఉంది అట్లే తన ఒక జీవితము గడుపుతోంది ఏమాత్రము ఇది చేయలే బాధపడలేదు వచ్చే సిచ్యువేషన్కి బాధపడలేదు అట్లా ఈమె యొక్క ఇక్కడ ఈమె ఈ పెంపుళ్ళి రామోంజుల వారి దగ్గర అదే మాట చెప్తా ఉంది నేను ఒక భాగవతులనైనా కనీసం భగవంతుడు ఆ మన గర్భంలో అవతారం తీసుకోవట్లే ఒక మంచి భక్తుడు కానీ నేను నా ఒక గర్భంలో అవతార వచ్చింటే నేను ఇక్కడ ఉండి ఉండొచ్చు భగవంతుని సేవ చేసుకునేసి నా ఒక జీవితంలో మంచి పని చేసినాను ఒక భగవద్ధామకు పనిపించి ఒక బిడ్డని నేను కన్నానని చెప్పేసి నేను ఇక్కడ ఉండి ఉండొచ్చు నేను అటువంటి పని కూడా చేయలేదు లేకుండా ఆ కష్టం వచ్చినప్పుడు ఆ దేవకి అంత కష్టం వచ్చినప్పుడు కూడా భగవంతుని తలుచుకొని తలుచుకొని ఆ జైలు ఉన్నప్పుడు కూడా అంత తలుచుకొని కూర్చోనండి కారాగ్రహ వాసాలు ఉన్నప్పుడు కూడా భగవంతుని తలుచుకొని కూర్చోనండి కానీ నాకు ఇంత బాగా భగవంతుడు అన్ని రకాల ఫ్రీడమ్ ఉంది అన్ని రకాల సుఖాలు ఉన్నాయి అంత ఉన్నప్పుడు కూడా నాకు ఆయన్ని బాగా ఆయన ఆయన ఒక ఆ భాగ్యం దేవకికి దొరికిన భాగ్యం నాకు దొరకలేదు దేవకిలాగా నేను కష్టపడలేదు వాళ్ళు అంత కష్టంలో ఉన్నప్పుడు అంత జైలు ఉన్నప్పుడు హరినామం జపం చేసినారు అంత కష్టం ఉన్నప్పుడు భార్యాభర్తలు గొడవ లేకుండా వాళ్ళు ఒకరొకరు మంచి అండర్స్టాండింగ్లో ఉన్నారు ఒక విధంగా చూస్తే ఇంకొక విధంగా ప్రతి ఒక్క బిడ్డ పైన తల్లి ఎంతో ప్రేమ ఉంటుంది వచ్చి వచ్చి వీడు కంసుడు చంపుతూ ఉన్నాడు చంపుతున్నప్పుడు వేరే వాళ్ళు అయితే ఇంకా దేవుడు లేదు ఏది లేదని వదిలేసి ఉంటారు ఇంత బాధలు వచ్చినప్పుడు కానీ అంత బాధలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు భగవంతుని ఒక స్మరణలు ఉన్నారు లేకు అంత ఓర్చుకుని దానికి సాక్షాత్ భగవంతుడు వాళ్ళ బిడ్డగా వచ్చినాడు ముప్పై మూడు కోటి దేవతలను తన గర్భంలో కూర్చొని ఉంచేవాడు భగవంతుడు ప్రళయ ప్రళయకాలంలో అన్ని జీవరాశుల్ని తన ఒక నావిలో పెట్టుకునే ఆయన ఆయనే సాక్షాత్ అంత గొప్ప దేవుడు దేవుకి యొక్క గర్భంలో అవతారం తీసుకున్నాడు గర్భములు వాసం చేసుకున్నాడంటే ఆమె ఎంత గొప్ప భక్తురాలు ఉండాలా అంత ఒక గొప్ప భక్తి నాకు రాలేదు భగవంతుని నన్ను ఒక నా ఒక గర్భంలో పెట్టుకునే ఒక యోగ్యత నాకు రాలేదు కొన్నిసారి భగవంతుని భక్తులను నా గర్భంలో పెట్టుకునే యోగ్యత వచ్చింది అది కూడా లేదు నేను మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉండాలని చెప్పేసి ఆమె ఈ యొక్క విషయంలో దైవత్తే పెట్టేనో దేవకీయ పోలే అని చెప్పి చెప్తుంది నేను అంత దేవకిలాగా సాక్షాత్ భగవంతుడికి నేను అవతారం జన్ భగవంతుడు అవతారం తీసుకోవడానికి ఒక యోగ్య స్త్రీగా దేవకిని మార్చేస్తున్నాడు దేవకి అటువంటిది ఒక గొప్ప భాగ్యం కల్పించినాడు నాకు అటువంటి ఒక భాగ్యం నా వైపుకి రాలేదే నేను ఇక్కడ ఎందుకు ఉండాలని చెప్పేసి ఈ మాట ఆమె చెప్పింది గారు వింటూ ఉన్నారు తర్వాత ఏమైందని మళ్ళీ తెలుసుకుందాం